సంపదతోనూ సంతానంతోనూ మీకు సహాయపడ్డాము మీ సంఖ్యాబలాన్ని ఇదివరకటి కంటే పెంచాము చూడండి మీరు మంచిని చేస్తే అది మీకే మీరు మంచిని చేసుకున్నట్లు చెడును చేస్తే అది మీకు మీరే చెడును చేసుకున్నట్లు రెండో వాగ్దానం నెరవేర్చవలసిన సమయం ఆసన్నమైనప్పుడు మేము ఇతర శత్రువులను మీపైకి పంపాము వారు మీ ముఖాలను వికృతం చెయ్యటానికి మసీదు బైతుల్ మహ్దిస్లోకి పూర్వం శత్రువులు చొరబడిన విధంగా చొరబడటానికి వారి చేతికందిన ప్రతి దానిని ధ్వంసం చెయ్యటానికి బహుశా మీ ప్రభువు మీపై ఇప్పుడు కరుణ చూపవచ్చు కాని ఒకవేళ మీరు మీ పాత వైఖరిని తిరిగి అవలంబిస్తే మేము కూడా మా శిక్షను తిరిగి విధిస్తాము అనుగ్రహాలను పొంది కృతజ్ఞులైన ప్రజలకు మేము నరకాన్ని కారాగారంగా చేసి ఉంచాము إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما యథార్థం ఏమిటంటే ఈ ఖురాను సరి అయిన సవ్యమైన పూర్తి మార్గాన్ని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 వారితో మర్యాదగా మాట్లాడండి మృదుత్వము దయాభావము కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి ఇలా ప్రార్థిస్తూ ఉండండి ప్రభు వారిపై కరుణ చూపు బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు మీ హృదయాలలో ఉన్నది ఏమిటో మీ ప్రభువునకు బాగా తెలుసు మీరు గనక మంచివారుగా నడుచుకుంటే తమ తప్పులను గ్రహించి దాస్య వైఖరి వైపునకు మరలి వచ్చే ఇలాంటి వారందరినీ ఆయన మన్నిస్తాడు బంధువుల పట్ల మీ విధులను నిర్వహించండి పేదవారి పట్ల బాటసారుల పట్ల మీ విధులను నిర్వర్తించండి వృధా చెయ్యకండి వృధా చేసేవారు సైతాను సోదరులు సైతాను తన ప్రభువునకు కృతజ్ఞుడు మీరు ఆశించే అల్లా కారుణ్యాన్ని మీరు ఇంకా అన్వేషిస్తూ ఉన్నందువల్ల మీరు వారిని అంటే అవసరాలు తీరని బంధువులు లేమికి గురి అయినవారు బాటసారులు వారిని తప్పించుకోవలసి ఉంటే వారికి మృదువుగా సమాధానం చెప్పండి మీ చేతిని మెడకు బంధించి ఉంచకండి దానిని పూర్తిగా స్వేచ్ఛగాను వదిలిపెట్టకండి అలా చేస్తే నిందల పాలవుతారు దిక్కులేని వారవుతారు నీ ప్రభువు తన ఇష్ట ప్రకారం కొందరి ఉపాధిని సమృద్ధం చేస్తాడు కొందరి ఉపాధిని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 ఉపాధిని ఇస్తాము మీకు ఇస్తాము వాస్తవానికి వారిని హత్య చేయటం ఒక పెద్ద నేరం వ్యభిచారం దరిదాపులకు కూడా పోకండి అది అతిదుష్ట కార్యం బహుచెడ్డ మార్గం ఏ ప్రాణాన్ని హతమార్చకండి న్యాయంగా తప్ప దానిని హతమార్చడాన్ని అల్లాహ్ నిషేధించాడు అన్యాయంగా హత్య చెయ్యబడిన మనిషి వారసునికి మేము హిసాసును కోరే హక్కును ప్రసాదించాము కాని ఆ వారసుడు హత్యలో హద్దులు మీరకుండా ఉండాలి అప్పుడు అతనికి సహాయం చెయ్యటం జరుగుతుంది సక్రమమైన పద్ధతిలో తప్ప అనాథుని సొమ్ము జోలికి పోకండి అతడు యుక్త వయస్సునకు చేరే వరకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చండి నిస్సందేహంగా వాగ్దానం విషయంలో మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది కొలపాత్రతో ఇస్తే పూర్తిగా నింపి ఇవ్వండి తూచినట్లయితే సరైన తరాదుతో తూచండి ఇది మంచి పద్ధతి పర్యవసానాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమం మీకు తెలియని విషయం వెంట పడకండి నిశ్చయంగా కళ్ళు చెవులు మనస్సు అన్నింటి విషయంలోనూ విచారణ జరుగుతుంది భూమిపై విర్రవీగుతూ నడవకండి మీరు భూమిని చీల్చనూ లేరు పర్వతాల ఎత్తుకు చేరనూ లేరు كل ذلك كان سيئه عند ربك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 మేము వారికి ఒక పరీక్షగా చేశాము మేము వారికి హెచ్చరికపై హెచ్చరిక చేస్తూ ఉన్నాము కాని ప్రతి హెచ్చరిక వారి మూర్ఖత్వాన్ని పెంచుతూనే ఉన్నది وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس قال أسجد لمن خلقت طينا قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلاً قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا జ్ఞాపకం తెచ్చుకో మేము దైవదూతలతో ఆదముకు సాష్టాంగపడండి అని చెప్పాము అప్పుడు అందరూ సాష్టాంగపడ్డారు కాని ఇబులీసు అలా చెయ్యలేదు వాడు ఏమిటి నీవు మట్టితో చేసిన వాడికి నేను సాష్టాంగపడాలా అని అన్నాడు మళ్ళీ వాడు ఇలా అన్నాడు కొంచెం వాణ్ణి చూడు వాడు తగినవాడెనా నీవు వాడికి నాపై ఆధిక్యం ఇచ్చావు నీవు గనక నాకు ప్రళయ దినం వరకు వ్యవధిని ఇస్తే నేను వాడి మొత్తం వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను కేవలం కొందరు మాత్రమే నా నుండి తప్పించుకోగలుగుతారు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు సరే పో వారిలో నిన్ను అనుసరించే వారందరికీ నీతో పాటు నరకమే పరిపూర్ణమైన ప్రతిఫలంగా లభిస్తుంది నీవు ఎవరెవరిని నీ సందేశంతో భ్రష్టులుగా చెయ్యగలవో చెయ్యి వారి పైకి నీ ఆశ్రిక దళాన్ని నీ పదాతి దళాన్ని పంపు ధనములోనూ సంతానములోనూ వారితో పాటు భాగాన్ని కలిగి ఉండు వారిని వాగ్దానాల వలలో బంధించు సైతాను వాగ్దానాలు ఒక మోసం తప్ప మరేమీ కావు నిశ్చయంగా నా దాసులపై నీకు ఏ అధికారము లభించదు నమ్ముకోవటానికి నీ ప్రభువే చాలు ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما وإذا مسكم الضر في البحر ضل من تدعون إلا إياه فلما نجاكم إلى البر أعرضتم وكان الإنسان كفورا أفأمنتم أن يخسف بكم جانب البر أو يرسل عليكم حاصبا ثم لا تجدوا لكم وكيلا أم أمنتم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم حاصبا فيرسل عليكم قاصفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا సముద్రంలో మీ ఓడలను నడిపేవాడే మీ అసలు ప్రభు తద్వారా మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషిస్తారు వాస్తవానికి ఆయన మీ పట్ల ఎంతో కనికరం కలవాడు సముద్రంలో మీకేదన్నా ఆపద కలిగినప్పుడు ఆయన ఒక్కడు తప్ప మీరు పిలిచేవారంతా మటుమాయమైపోతారు కాని ఆయన మిమ్మల్ని రక్షించి నేలపైకి చేర్చినప్పుడు మీరు ఆయన నుండి ముఖం తిప్పుకుంటారు మానవుడు నిజంగా చాలా కృతజ్ఞుడు సరే మీరు ఈ విషయాన్ని గురించి పూర్తిగా నిర్భయంగా ఉన్నారా దేవుడు మిమ్మల్ని ఎన్నడూ సముద్రం వెలుపలే భూమిలోకి అనగదొక్కడని లేదా మీపైకి రాళ్లను కురిపించే తుఫానును పంపడని మీరు నిర్భయంగా ఉన్నారా అప్పుడు మిమ్మల్ని రక్షించే ఏ సహాయకుణ్ణి మీరు పొందలేరు దేవుడు మళ్ళీ ఎప్పుడైనా మిమ్మల్ని సముద్రంలోనికి తీసుకుపోతాడని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 రెట్టింపు శిక్షను రుచి చూపించి ఉండేవారము పరలోకంలో కూడా రెట్టింపు శిక్షే మాకు వ్యతిరేకంగా నీవు ఏ సహాయకుడిని పొంది ఉండేవాడవు కాదు وإن كادوا ليستفزونك من الأرض ليخرجوك منها وإذا لا يلبثون خلافك إلا قليلا వారు నీకు ఈ భూభాగంలో నిలువ నీడ లేకుండా చెయ్యటానికి నిన్ను ఇక్కడ నుండి వెళ్లగొట్టటానికి పూనుకున్నారు కాని ఒకవేళ వారు అలా చేస్తే నీ తరువాత వారు కూడా ఇక్కడ ఎంతో కాలం నిలువలేరు سنة من قد أرسلنا قبلك من رسلنا ولا تجد لسنتنا تحويلا ఇది మా సనాతన సంప్రదాయం దీనినే నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరి విషయంలోనూ అనుసరించాము మా సంప్రదాయంలో నీవు ఏ మార్పును చూడలేవు أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا నమాజును స్థాపించు పొద్దువాలినప్పటి నుండి రాత్రి చీకటి పడే వరకు ప్రాతకాలములో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 ونذيرا وقرآنا فرقناه لتقرأه على الناس على مكت ونزلناه تنزيلا قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجداً ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا ఈ ఖురానును మేము సత్యంతో అవతరింపజేశాము సత్యంతోనే అది అవతరించింది ప్రవక్త విశ్వాసులకు శుభవార్త అందించటానికి అవిశ్వాసులకు హెచ్చరిక చెయ్యటానికి తప్ప మేము నిన్ను మరొక పని కొరకు పంపలేదు మేము ఈ హురాను కొద్ది కొద్దిగా అవతరింపజేశాము నీవు దానిని నెమ్మది నెమ్మదిగా ప్రజలకు వినిపించాలని మేము దానిని సందర్భాన్ని బట్టి క్రమక్రమంగా అవతరింపజేశాము ప్రవక్త వారితో ఇలా అను మీరు దీనిని నమ్మండి నమ్మకపోండి ఇది వరకు జ్ఞానం ఇవ్వబడిన వారికి దానిని వినిపించినప్పుడు వారు ముఖాన్ని నేలకు ఆనించి సాష్టాంగపడి ముక్త కంఠంతో ఇలా అంటారు మా ప్రభువు పరిశుద్ధుడు ఆయన వాగ్దానం పూర్తి అయి తీరవలసిందే వారు ముఖాన్ని నేలకు ఆనించి విలపిస్తూ పడిపోతారు దానిని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 గొప్పతనాన్ని చాటండి